కథం పునః యోగో భవతి ఇది ఉచ్యతే యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యుక్తాహారవిహారస్య ఆహ్రియతే ఇది ఆహారः అన్నం విహరణం విహారः పాదక్రమः तौ युक्तौ नियतपरिमाणौ यस्य तथा युक्तचेष्टस्य युक्ता नियता चेष्टा यस्य कर्मसु तथा युक्तस्वप्नावबोधस्य युक्तौ स्वप्नश्च अवबोधश्च तौ नियतकालौ यस्य तस्य युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगिनो योगो भवति दुःखः दुःखानि सर्वाणि हन्ति इति दुःखः सर्वसंसारदुःखक्षयकृत् योगो भवति इत्यर्थः